بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఖాఫ్ మహోన్నతమైన హురాను సాక్షిగా అయితే హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండే వారి వద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది తరువాత సత్య తిరస్కారులు ఇలా అనసాగారు మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ మళ్లీ బ్రతికింపబడతామా ఇది చాలా విచిత్రముగా ఉంది ఈ తిరుగు ప్రయాణం అనేది బుద్ధికి అందని విషయం వాస్తవానికి వారి శరీరాలలో నుండి భూమి తినేదంతా మాకు తెలుసు మా వద్ద ఒక గ్రంథం ఉన్నది అందులో అంతా సురక్షితంగా ఉన్నది بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج కాని వారు సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దానిని బాహాటంగా తిరస్కరించారు ఈ కారణం వల్లనే వారు ఇప్పుడు చిక్కులలో పడిపోయారు أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها كيف بنيناها وزيناها لكل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد والنخل باسقات لها طلع نضيد رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج సరే అయితే వారు తమపై ఉన్న ఆకాశం వైపు ఎన్నడూ చూడలేదా మేము దానిని ఎలా నిర్మించి అలంకరించామో అందులో ఎలాంటి పగుళ్ళు లేవు మేము భూమిని పరిచాము అందులో పర్వతాలను స్థిరపరచాము అందులో మనోహరమైన అన్ని రకాల వృక్ష జాతులను మొలకెత్తించాము సత్యం వైపునకు మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్ళు తెరిపించేవి గుణపాఠం నేర్పేవి అయిన విషయాలు ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాము తరువాత దాని ద్వారా తోటలను పంట ధాన్యాలను ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలను పుట్టించాము వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది దాసులకు ఉపాధినిచ్చే ఏర్పాటు ఈ నీటితో మేము మృత భూమికి ప్రాణం పోస్తాము మరణించిన మానవులు భూమి నుండి లేవటం కూడా ఈ విధంగానే జరుగుతుంది كذبت قبلهم قوم نوح وأصحاب الرس وثمود وعاد وفرعون وإخوان لوط وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد వారికి పూర్వం నువ్వు జాతి అర్రస్వాసులు మరియు సమూద్ ఆద్ ఫిరౌన్ జాతులు లూతు సోదరులు ఐకావారు మరియు తుబ్బా జాతి ప్రజలు కూడా తిరస్కరించారు చివరకు నా హెచ్చరిక వారి విషయంలో యథార్థమని నిరూపితమైపోయింది మొదటిసారి సృష్టితోనే మేము అశక్తులమైపోయామా అయినా వారు కొత్త సృష్టిని గురించి అనుమానములో పడిపోయారు ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد إذ يتلقى المتلكيان عن اليمين وعن الشمال قعيد ثم القيا في جهنم كل كفار عنيد مناع للخير معتد مريب الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد قال لا تختصموا لدي وقد قدمت إليكم بالوعيد ما يبدل మానవుణ్ణి సృష్టించాము అతని మనస్సులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుదుము మేము అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము అంతేకాదు మా ఈ ప్రత్యక్ష సమాచారం కాక ఇద్దరు లేఖకులు అతనికి కుడి ఎడమ ప్రక్కల కూర్చుండి ప్రతి విషయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు అతని నోటి నుండి వెడలే ప్రతి మాటను వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు ఇదిగో చూడండి మరణయాతన సత్యంతో వచ్చేసింది నీవు తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే తరువాత శంఖం ఊదబడింది ఈ దినాన్ని గురించే నిన్ను భయపెట్టటం జరుగుతూ ఉండేది ప్రతి వ్యక్తి తన వెంట ఒక తోలేవాడు ఒక సాక్ష్యం చెప్పేవాడు ఉన్న స్థితిలో వస్తాడు ఈ విషయం గురించి నీవు అశ్రద్ధలో పడి ఉన్నావు మేము నీ ముందు పడి ఉన్న తెరను తొలగించాము ఈనాడు నీ దృష్టి చాలా సునిశ్చితంగా ఉన్నది అతని సహచరుడు ఇదిగో నా అధీనంలో ఉన్న ఇతనిని హాజరుపరుస్తున్నాను అని విన్నవించుకున్నాడు ఇలా ఆజ్ఞాపించబడుతుంది కరువు కట్టిన ప్రతి అవిశ్వాసిని నరకములో విసరివేయండి అతడు సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు మంచిని నిరోధిస్తూ ఉండేవాడు హద్దులు అతిక్రమిస్తూ ఉండేవాడు అనుమానంలో పడి ఉండేవాడు అల్లాతో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా చేసుకున్నవాడు కనుక అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేయండి అతని సహచరుడు ఇలా మనవి చేసుకున్నాడు స్వామి నేను ఇతనిని తిరుగుబాటుదారుగా చేయలేదు కాని ఇతడే స్వయంగా మార్గం తప్పి చాలా దూరం పోయాడు దానికి ఇలా సెలవీయబడింది నా సమక్షంలో వాదించకండి నేను ముందుగానే చెడు పర్యవసానం గురించి హెచ్చరిక చేసి ఉన్నాను నా దగ్గర మాట మార్చటం అంటూ జరగదు నేను నా దాసులపై దౌర్జన్యం చేసేవాడను కాను يوم يقول لجهنم جهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ من خشي నరకాన్ని నీవు నిండిపోయావా అని అడిగినప్పుడు అది ఇంకేమైనా మిగిలి ఉందా అని అంటుంది స్వర్గం భయభక్తులు కలవారికి చాలా దగ్గరగా తీసుకురాబడుతుంది ఏమాత్రం దూరంగా ఉండదు ఇంకా ఇలా సెలవీయబడుతుంది మీకు వాగ్దానం చేయబడుతూ ఉండిన విషయం ఇదే ఎక్కువగా అల్లా వైపునకు మరలేవాడు అల్లా హద్దులను పరిరక్షించేవాడు చూడకుండానే కరుణామయుడికి భయపడేవాడు ఏకాగ్ర హృదయంతో వచ్చినవాడు అయిన ప్రతి వ్యక్తికి ఇది లభిస్తుంది స్వర్గంలో ప్రవేశించండి శాంతి సౌభాగ్యాలతో ఆ దినం శాశ్వత జీవిత దినం అవుతుంది అక్కడ వారికి వారు కోరుకునేవన్నీ లభిస్తాయి అవి కాక మా వద్ద వారికి ఇంకా ఎన్నో లభిస్తాయి అత్యధికంగానూ లభిస్తాయి وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد మేము వారికి పూర్వం ఎన్నో జాతులను నాశనం చేసి ఉన్నాము వారు వీరికంటే ఎంతో ఎక్కువ శక్తివంతులు వారు అనేక ప్రపంచ దేశాలను చుట్టి వచ్చారు అయితే వారు ఎక్కడైనా ఏదైనా ఆశ్రయాన్ని పొందగలిగారా హృదయం ఉండి విషయాన్ని శ్రద్ధగా ఆలకించే ప్రతి వ్యక్తికి ఈ చరిత్రలో గుణపాఠం ఉన్నది ولقد خلقنا السماوات والأرض وما بينهما في ستة أيام وما مسنا من لغوب فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب ومن الليل فسبحه وأدبار السجود మేము భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను ఆరు దినాలలో సృష్టించాము కాని మాకు ఎలాంటి అలసట కలగలేదు కనుక ప్రవక్త వారు కల్పిస్తున్న విషయాల పట్ల సహనం వహించు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు రాత్రి సమయంలో కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు సజదాలు చేయటం పూర్తి అయిన తరువాత కూడా واستمع يوم ينادي المناد من مكان قريب يوم يسمعون الصيحة بالحق ذلك يوم الخروج إنا نحن نحيي ونميت وإلينا المصير يوم تشقق الأرض عنهم سراعا ذلك حشر علينا يسير ఇంకా విను ఏ రోజు చాటింపు వేసేవాడు ప్రతి మనిషికి అతి దగ్గర నుండే కేక వేస్తాడు ఏ రోజు ప్రజలందరూ హషర కేకను స్పష్టంగా వింటూ ఉంటారు ఆ రోజు భూమి నుండి మృతులు బయల్పడే రోజు అవుతుంది మేమే ప్రాణం పోస్తున్నాము మేమే ప్రాణం తీస్తున్నాము మా వైపునకే ఆనాడు అందరూ మరలి రావలసి ఉంటుంది ఆనాడు భూమి బ్రద్దలవుతుంది మానవులు దాని లోపల నుండి బయల్పడి తొందర తొందరగా పరుగెత్తుతూ ఉంటారు బ్రతికించి సమీకరించటం అనే ఈ విషయం మాకు ఎంతో తేలికైన పని نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف وعيد ప్రవక్త వారు కల్పిస్తున్న విషయాలు ఏమిటో మేము బాగా ఎరుగుదుము వారి చేత బలవంతంగా విషయాన్ని ఒప్పించటం నీ పని కాదు కనుక నీవు ఈ హురాను ద్వారా నా హెచ్చరికకు భయపడే ప్రతి వ్యక్తికి హితోపదేశం చెయ్యి